ఆగామి కథ ఎట్లన బాగుగా వివరించు చెవుల పండువగాగన్ ఆగమ నిగమోపనిషత్సాగరమధితార్థమవల సాంగోపాంగముగా దయతో వినుడీ సాంగోపాంగముగా ప్రాగర్థ చరమార్థ యోగాములకును సంయోగముగా వించి నే గుర్తిరిగినదంత సాంగోపాంగముగా దయతో వినుడీ సాంగోపాంగముగా